విత్ సో అండ్ సో వచ్చి అలా వచ్చినప్పుడు నువ్వెట్లా పోతావు ఎవడు చెప్తాడు ఇది ఇటువంటి చోట తచ్చ యథాప్రాప్తం అనుష్ఠేయం కాబట్టి ఆయన గనక ఒకవేళ కాలుతో నడిచి వస్తే రెండుసారి భోంచేస్తూ సార్ ఆయన గనక కారులో వస్తే ఇప్పుడు రే స్వామిజీ అక్కడ ఆరే ఉండే ఇడ్లీలు ఇప్పుడు నాకు మూడు మా ఆవిడికి మూడు అంతకు మించి తినగలం కానీ షుగర్ వచ్చింది ఇటీవల ఇద్దరికి అందువల్ల మూడు మూడు త్రీ ప్లస్ త్రీ ఓకే ఇప్పుడు అతిథి వచ్చాడు అడ్జస్ట్ అవుతాం two plus two plus two ముగ్గురు డ్రైవర్ని పిలిచామనుకో one and half one and half one and half one కష్టం స్వామిజీ ఒక్కసారి హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోవడం అనేది కష్టం అటువంటి చోట ఆలోచించుకో సరేనా ఆలోచించుకో అది ఏం చేయాలని ఆలోచించుకొని దాని ప్రకారం చేసుకో లేదంటే ఆయన నేడు మన డ్రైవర్ గారు కూడా చేస్తారని పర్వాలేదు పర్వాలేదు అతను చేసి వచ్చాడు సరే నూట <laughs> యథాపచ్చ యథాప్రాప్తం అనుష్ఠేయం అంతే అంతేగాని ఆయన <laughs> కారులో వెరీ ఇంపార్టెంట్ కారులో వచ్చాడంటే డ్రైవర్ని పిలవాలా సపోజ్ గుర్రం మీద వచ్చాడు అనుకోండి స్వామీజీ మరి ఈయనను భోజనాన్ని పిలిచి గుర్రం కోసం ఉలవలు తెమ్మంటారా వద్దు నాకు సరే ఇప్పుడు ఈయన లోపలికి రమ్మని మీరు మీరు భోజనం చేస్తా ఉన్నట్టు నేను పోయి ఉలవలు చేస్తా ఎందుకని అతిథి యశ స్వాధ్యాయ ప్రవచన కాబట్టి ఇంతకుముందు ఎట్లాగైతే డ్రైవర్కి మిమ్మల్ని పిచ్చినప్పుడు డ్రైవర్ కూడా భోజనం పెట్టడం జరిగిందో అట్లాగే మీరు ఇప్పుడు గుర్రం మీద వచ్చారు కనుక గుర్రానికి ఉలవలు తెస్తా ఇది తచ్చ యథా ప్రాప్తం అనుష్ఠేయం అర్థమవుతుంది ఇట్లా కాబట్టి ప్రతి విషయంలో కూడాను మన జాగ్రత్తగా ఉండాలి మన ఇంటికి ఒక కారులోనే వస్తాడు మన బంధువు రెండు రోజులు ఉంటాడు పోతా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి కారులో పెట్రోల్ పట్టించాలని లేదా ఏం చేయాలి చెప్పండి అప్పుడు తచ్చ యథాప్రాప్తం అనుష్ఠేయం పూర్వం గనక నీకు పట్టించుంటే పట్టించు నిన్ను నీ దారిలో నిన్ను పట్టించుంటే నువ్వు ఆయన దారిలో ఆయన పట్టించు సరేనా ఇదంతా కూడా ఒకటి చేయగలిగితే చేయి చేయలేనప్పుడు అర్థం చేసుకో కాబట్టి ఇదమిద్దంగా ఏం చేయాలి అనేట లాభం లేదు మనం ఆలోచించుకుంటూ పోవాలి ఎవరికన్నా ఏదన్నా ఇస్తాను ఇస్తాం దానికంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైనా పెళ్లికి పిలుస్తారనుకోండి <laughs> పెళ్లికి పోయేటప్పుడు తచ్చ యథాప్రాప్త మనస్తే ఇతను అడుగుతాడు ఆవిడ పిలిచి మన చిన్నమ్మాయి పెళ్లి జరిగినప్పుడు వచ్చారే వాళ్ళు ఏమైనా మనం చదివించారా కానుకల వాళ్ళ ఇంటి పెళ్లికి పోయేది ఇప్పుడు అడుగుతాడు మరి చిన్నమ్మాయి పెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారు కదా మాకేమైనా చదివించారు ఇది ఎప్పుడు చిన్నమ్మాయి పెళ్లి ఏడు సంవత్సరాల క్రితం ఆవిడ టిపికల్ ఆన్సర్ ఇస్తుంది ఆ ఎవరేమి ఇచ్చారో నువ్వేమైనా చూపించి సాధిస్తానా నేను చూశానా నువ్వు ఏ రోజు నాకు ఏం చూపించావు కనుక మైసూరు మహాశయ <laughs> అర్థమైందే కాబట్టి నువ్వు పెద్దోడు ఇద్దరు కలిసి అన్ని తీసుకుని లోపలికి పోతారు నాకు తెలుసు నేను చిన్నోడు కూర్చుంటు ఇప్పుడు వచ్చి వాళ్ళంత చర్యలు ఇచ్చారు మళ్ళీ ఆయన నేను అడిగిన దానికి సమాధానం చెప్పచ్చు కదా నువ్వు ఏదేదో ఏడవపోతే ఇదంతా మీనింగ్లెస్ లెస్ కొందరు ఏం చేస్తారంటే పూర్వ పూర్వపు రోజుల్లో ఉండ అంత దిచ్చింది పూర్వం రోజుల్లో రెండుండేటి ఒకటి ఏంటంటే కనిపించకుండా ఉండే పుస్తకం రెండవది ఒక వేలాడుతూ ఉండేటువంటి కమ్మి అంటే వచ్చిన ఉత్తరాలంతా అది ఓ తేనె పట్టులాగా ప్రతి ఇంట్లో ఒకటి తగిలిచ్చేసి ఉండరు ఒకటి ఇప్పుడు చూడండి no no what I say that is better బాగా ఆలోచన అది బెటర్ ఇప్పుడు నిన్నొచ్చిన ఉత్తరం ఎక్కడ అని ఎత్తితే అందరూ యాభై మంది కలిసి వెతుకుతాం అది ఎక్కడ ఉందో కానీ పూర్వం రోజులు అది కాదు ఒకటి ఒక అమ్మి కట్టేస్తాడు అంతే ఒక ఐరన్ చిన్నది ఒక ముక్క తీసుకొని కట్టేస్తాడు అంతే చదివేసిన తర్వాత దానికి ఆరు నెలలు కావాల్సి వస్తే కూడా మేము చేసేవాళ్ళం అది వాళ్ళకి ఏదైనా కావాలంటే మా నాన్న ఏం చేసేవాడు ఒక పైసా ఇచ్చేసి మమ్మల్ని దాన్ని మా ముందు చేసేవాడు ఏదైనా తినేసి వచ్చి దాన్ని వెతకండి సెప్టెంబర్లో మేము దాన్ని వెతుకుతూ కూర్చునే వాళ్ళం చెడ్డి వేసుకొని ఆ రోజుల్లో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంత అందమైనటువంటి విషయాలు తెలుసా అది కాబట్టి ఇదేమో ముందు కనపడుతుండేది లోపలేమో పుస్తకం ఉండేది ఎవరింటికి పోయినా ఎవరొచ్చి మన ఇంటికి వచ్చినా వాళ్ళు మన పెళ్లికి ఏమేమి ఎవరెవరు కానుకలు నల్ల మేకల పోలయ్యా మూడు రూపాయలు ఏ నవ్వుతుంటారు మీరు మూడు రూపాయలంటే ఆ రోజుల్లో త్రీ ల్యాక్స్ అని అర్థం చిన్న విషయం కాదు అది మూడు రూపాయలంటే నేను నిన్న ఎందుకో వచ్చి ఒక మాట చెప్తుంటే వాళ్ళు ఎవరు నమ్మలే నేను అనగా ఇంకా నమ్మలేని వాళ్ళు ఇంతే పోండి <laughs> ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చి చాకలి బట్టలు తీసిపోతుండేవాడు పూర్వం ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కానీ అప్పుడు తీసిపోయాడు ఉతికిచ్చేసేవాడు వాడికి రోజు వచ్చేది అది అతిథి చూడు మన పని చేస్తున్నాడు కదా ఆ రోజులు అట్లా తృప్తి పడేవాళ్ళు అందరూ అందువల్ల ఒక గంప తీసుకొని వచ్చేవాడు ప్రతి ఇంట్లో భోజనం పెట్టాడు మధ్యాహ్నం ఆ గంప తీసుకొని వచ్చేవాడు ఇంట్లో భోజనం ఇంట్లో రాత్రి భోజనం అలా తీసుకొని పోతాడు నెల అయిన తర్వాత ఒకటే ఒక రూపాయి ఓన్లీ వన్ రూపీ ఇట్లా ఇరవై మంది కనుక ఉతికితే ఇరవై రూపాయలు వస్తే that fellow was very very happy అర్థమవుతుంది అంటే ఆ రోజుల్లో ప్రతి మనిషికి ఒక సంతృప్తి అనేది ఉన్నది చేసే విషయాల సంతృప్తి కారణం ఏంటంటే ఒక యజ్ఞభావం కేవలం మనం ఏదో చేస్తున్నాం ఏదో కూలికి చేస్తున్నాం అనేటువంటి భావన కాకుండా మనదే అనేటువంటి ఒక అభిప్రాయం అందరిలో ఉండేది దీనికి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వీటన్నిటి వెనక మన కల్చర్ ఉంది అంటాం వీటివన్నిటి వెనక మన సంస్కృతి ఉంది శాస్త్రం తెలియకపోయినా కూడా వీటిని ఆచరించేటువంటి వాళ్ళు కారణం ఏంటంటే దీన్ని సంప్రదాయం అంటారు శాస్త్రం తెలిసిన వాడు ఆచరిస్తే అర్థమైంది ఇప్పుడు ఇంట్లో బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాడు అనుకోండి పెద్ద ఆయన ఆ తర్వాత అందరూ అట్లాగే వచ్చేవాళ్ళు అంతే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ సంప్రదాయం tradition holy tradition secret tradition కాబట్టి పెద్దలు ఏదైతే ఆచరిస్తూ ఉంటారో అది చిన్నలు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి తెలిసిన వాడు ఆచరిస్తాడు అనుకోండి తెలియని వాడు ఆ మార్గంలో వెళుతూ ఉంటాడు అది అందుకని నేను చెప్తాను కాబట్టి అలా జరుగుతూ ఉండేది ఇదంతా కూడాను మానుషమితి లౌకిక సంవ్యవహార కాబట్టి మానుషంచ స్వాధ్యాయ ప్రవచన్నేచ తర్వాత ఉండే ప్రజాచ ప్రజనచ్చ ప్రజాతిచ్చ ఓ ప్రజాచ ఉత్పాద్యా ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూ ఉండాలి ప్రజాచ ఉత్పాధ్యాయ ఇప్పుడు అర్థమైందే ఈ ఏదైతే ఉపనిషత్తు మనం వింటున్నామో ఇది ఉపనిషత్తు కేవలం సన్యాసులకి అనేది అర్థమైపోయింది ఇప్పుడు ప్రజ ఉత్పాధ్యా ప్రజా ప్రజాచ ఉత్పాధ్యా సంతానం సంతానం ఉత్పాధ్యా సంతానోత్పత్తి స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయ ప్రవచనాలను చేస్తూ ఉండు కానీ గృహస్థుడివి గనక ఫర్ ది సేక్ ఆఫ్ ప్రొజనింగ్ దిస్ ఇస్ ప్లీజ్ సంతతి కోసం సంతతి కోసం మీరు చేస్తూ ఉండాలి పిల్లల్ని కంటూ ఉండడం ఉత్పాద్యాహ పిల్లల్ని సంతానోత్పత్తి ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజనశ్చ ప్రజా ప్రజననం ప్రజనశ్చ ప్రజననం సంగమం ఇత్యర్థ ఋతౌ భార్యాగమనం ఇత్యర్థ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే కాబట్టి స్వాధ్యాయం మాత్రం ఎప్పుడూ నడుస్తూ ఉండాలి కానీ ఈ సంతతికి కూడా ఒక పద్ధతి ఈ కాలాన్ని స్టడీ చేశారు ఋతువుల్ని స్టడీ చేశారు ఏ ఋతువులో ఏ శక్తి ఉందో స్టడీ చేశారు కాబట్టి మీకు కలిగేటువంటి సంతానం కూడాను కర్మకాండలో ఇదంతా జ్ఞానం క్వశ్చనే లేదు ఇవన్నీ కర్మకాండలో కాబట్టి కలిగేటువంటి సంతానం కూడాను పుత్రులు గాని పుత్రికలు గాని వాళ్ళ బిడ్డలు గాని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అనుకునేటట్లయితే ఋతువు భార్యా సంగమం ఇది కాబట్టి ఏ ఏ ఋతువుల్లో ఆ విధంగా చరించాలి అది ప్రజననం ప్రజనం ప్రజననం ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ఋతౌ భార్యాగమనం ఇత్యర్థ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ నెక్స్ట్ ప్రజ అన్నప్పుడు సంతానం ప్రజనశ్చ భార్యాగమనం ప్రజాతిశ్చ పౌత్రోత్పత్తి ఇంతకుముందు ఉత్పాద్యా పుత్రోత్పత్తి ఇది పౌత్రోత్పత్తి మనవళ్ళు మనవరాళ్ల కోసం ప్రజాతిష్ట దీన్ని పుత్రో నివేశయితవ్య కర్మకాండలో పుత్రో నివేశయి తవ్య తవ్య ప్రత్యయం అది అంటే నువ్వు చేయదగింది తవ్య ఇది ఎక్కడ నిన్నారా మీరు తవ్య అయ్యి నారాణి బోలో తవ్య శ్రోతవ్యో మంతవ్యో తవ్య తవ్య ప్రత్యయం అంటే అనుసరణ తప్పకుండా చేదిగింది తవ్య ప్రత్యయం అట్లాగే ఇక్కడ కూడాను పుత్రో నివేశయి తవ్య నివేశ అంటే ఏంటో తెలుసా పెళ్లి ఆ కళ్యాణం ఇది నివేశ అంటే కళ్యాణం పెళ్లి తవ్య పుత్రో నివేశయి తవ్య కాబట్టి నీ పిల్లవాడు ఉంటే పిల్లవాడు పెళ్లి చేయాలి అమ్మాయి ఉంటే అమ్మాయి పెళ్లి చేయాలి ఎందుకని పౌత్రోత్పత్తి గ్రాండ్ సన్ కూడా కావాలి చూచారా తమాష ఆ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు గ్రాండ్ సన్ వచ్చేది నువ్వు ముసలడ అయిపోతుంటావు పెద్దవాడ అయిపోతున్నావు స్వాధ్యాయ ప్రవచనేచా అదేడ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజాశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ కాబట్టి ఉపనిషత్తు చదివినా నీవు వివాహం చేసుకోవాలి వివాహం చేసుకున్న తర్వాత ప్రజాచ ఉత్పాద్యాహ ఆ తరువాత ప్రజనశ్చ ఆ తరువాత ప్రజాతిశ్చ కాబట్టి వివాహమైంది వివాహమైన తర్వాత నీకు పిల్లలు కలగాలి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకు కూడా పిల్లలు కలగాలి అంతేగాని మీరు ఎట్లన్నా రా మా నాన్న నాకు పెళ్లి చేయలేదు నీ గురి చేయండి ఇదంతా పిచ్చి చేష్టలు మీ నాన్నకు తెలియదు మీరు ఫూలు ఆయన బాధ్యత లేకుండా ఉన్నాడు నువ్వెందుకు బాధ్యత లేకుండా ఉంటావు ఇప్పుడు ఇయ్యకుండా మాట్లాడుతున్నారు ఇదిగో నేను చిన్నప్పుడు మా నాన్న అసలు పట్టించుకోలే నేనే చదువుకొని ఇంత గొప్ప అరే అందుకని ఇంత ఇంత బాగా మాట్లాడుతుండవు పట్టించుకుని ఇట్ట మాట్లాడారు అర్థమవుతుంది కాబట్టి ఎవరో చేసిన తప్పుని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా వాళ్ళని తప్పు అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే పితృదేవోభవ మాతృదేవోభవ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారంటే వాళ్లకున్న పరిసరాలు వాళ్లకున్న వాతావరణం వాళ్లకున్న విద్య వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ అట్లుంటాయి we have to understand them we have to sympathise them because they are our our people వాళ్ళెవరో కాదు మన వాళ్లే చాలా మంది తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ఒక ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు దిస్ ఈజ్ రాంగ్ ఎందుకంటే నన్ను బాగా పెంచలేదు నన్ను బాగా పెంచుంటే నేను బాగా పైకొచ్చేవాడిని నేను నన్ను పెంచగలిగితే పెంచుండేవాళ్ళు వాళ్ళ ఇన్నిబిలిటీ కూడా నువ్వు అర్థం చేసుకో కానీ ఏది ఎట్లా ఉండినా ఈ రోజు నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ ఉండినా నీకు ఈ దేహాన్ని ఇచ్చింది వాళ్లే గనక please be grateful to them ఎందుకని కృతజ్ఞుడుగా ఉండాలి వాళ్ళు ఇచ్చారు నీకు ఈ దేహం ఈ దేహం ఎందుకు ప్రారంభ క్షయం కోసం నీ ప్రారంధాన్ని నువ్వు కడిగేసుకోవడానికి ఈ దేహం లేకపోతే లాభం లేదు శరీర మాధ్యం కలుధర్మ సాధనం కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించాలి అన్నా జ్ఞానాన్ని పొందాలన్నా ఈ దేహం ఉంటేనే ఈ దేహం ఉంది కనుకనే నీవు ఎక్కడో సికింద్రాబాద్ లో ఉండవు ఎక్కడో ఇంకొక ఊర్లో ఉండవు అక్కడి నుంచి ఎందుకు వచ్చావు ఇక్కడికి కావలసినవన్నీ అక్కడున్నాయి సినిమాలు అక్కడున్నాయి భోజనాలు అక్కడ ఉన్నాయి అర్థమవుతుందా ఎందుకు వచ్చావో తెలుసా ఇక్కడికి జ్ఞానం కోసం వచ్చావు అందువల్ల ఈ దేహాన్ని తీసుకొని వచ్చావు ఈ దేహాన్ని తీసుకొని నువ్వు వచ్చి జ్ఞానం అందుకుంటూ ఉండవు ఓకే ఆ దేహాన్ని నీకు ఇచ్చింది వాళ్ళు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఏదైనా చేసి ఉండని సరేనా వాళ్ళని అర్థం చేసుకోవాల్సిందే గాని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరో ఇంతకుముందు తెలియకుండా ఏదో అన్నాము అని ఇప్పుడు తెలిసింది కదా దానికి రిపెంట్ కావాల్సిన అవసరం లేదు తెలియని వల్ల అన్నానే కానీ ఇప్పుడు తెలిస్తే ఇంక నేను అన్నాను గనక మళ్ళీ అదే అకర్త అహం అకర్త అజ్ఞానమే దాంట్లో నాదేమీ లేదు ఇది ఇది ఒక అవగాహన ప్లీజ్ <clears throat> కాబట్టి ఈ వివాహం పిల్లలు కలగడం వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం ఇదంతా కూడాను దేనికోసము సంతతి కోసం వేదంలో కర్మకాండలో ఏం చెప్తాడంటే నేను యజుశాఖాధ్యాయుని సిరీస్ నేను యజుశాఖాధ్యాయుని అంటే యజుర్వేదాన్ని నేను అధ్యయనం చేస్తాను మరి నేను మరణించిన తర్వాత నా బిడ్డ దాన్ని కంటిన్యూ చేయాలి అర్థమవుతుంది అందువల్ల జ్ఞానం నిత్య ప్రవాహంగా ఈ ప్రపంచంలో ఉండాలి గనక నాకు బిడ్డలు కావాలి అది ప్రాజరీ సంతతి దేనికోసం నీకు ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు ఏదైనా సరే వేదం ఉపనిషత్తులు వాటి మీదనే తిరిగింది మందంతా రామాయణంలో <laughs> లక్ష్మణ స్వామి పాడుతూ ఉంటాడు చూసారు భూమి నుంచి పుట్టింది సీత వాళ్ళు పాడితే తమాషా సంతతి కోసం అయోధ్యలో పానం చేశారు పాయసం కన్నడము కూడా కష్టమేనని మిథిలలో మాకు తెలిసిందిలే భువె నుండి మహిళలు పుడుతారని మర్చిపోయారా అంటే తమాష అనుకోండి ఆ రోజుల్లో ఇప్పుడు అది కూడా లేదు కదా చూడు ఎంత అందంగా ఉందో చూడు ఏమయ్యా మీ నాన్న కేవలం పిల్లలు కనడానికి ఏదో పుత్రకామేష్టి యాగం చేసేసి అక్కడి నుంచి పాయసం తీసుకొని వచ్చి మీ ముగ్గురు అమ్మలకి ఇచ్చేస్తే వాళ్ళు తాగేస్తే మీరు వచ్చేసారు లేవయా మాకు తెలుసు గాని అని అంటే సరే మేము సంతతి కోసం పాయసం తాగాడు మా నాన్న కానీ మిథిలలో అంటే మగ మగపిల్లవాళ్ళ తరఫున ఆడవాళ్ళని అనడం ఆడపిల్లల తరఫున మగవాళ్ళని తమషా చూడండి ఆ రోజుల్లో అది పెళ్లి దగ్గర కూర్చుంటే ఎంత ఆనందం ఎంత సీన్ అది కాబట్టి మేమన్నా వాయసం దాచే పిల్లలు పుడితే మీరు అట్లా కాదులే భూమిలో నుంచే పుట్టారని మాకు అర్థమైందండి సీతమ్మ చూచారా మహి నుండి మహిళలు పుడుతారని సంతతి కోసం ఈరోజు మీకు తైత్రేయం చెప్తూ ఉంటే ప్రజాశ్చ ప్రజాతిశ్చ ప్రజనశ్చ కానీ రామాయణం రాసింది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక అర్థం అవుతుంది so it is there clear పిల్లలు ఎందుకు ఆ రోజుల్లో మన వాళ్ళకంటే సంతతి సంతతి కాబట్టి నేను ధర్మంగా ఉండేటువంటి వాడిని నా బిడ్డ కూడా ధర్మంగా ఉండాలి నేను ఈ విధమైన ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ వేదాన్ని ఎందుకంటే పుస్తకాలు లేవు నోట్లోనే పెట్టుకుని పోవాలి ఇట్స్ ఎ మస్ట్ అది తమాషా ఇప్పుడు తన బిడ్డకు గనక వేదం రాకపోతే మళ్ళీ కష్టమైపోతుంది కట్ అయిపోతుంది ఎక్కడ జ్ఞాన ప్రవాహం ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలుగా పుస్తకాలు లేకపోయినా ప్రింటింగ్ ప్రెసెస్ లేకపోయినా కదిలి వచ్చింది చూచారా అది కదా ఎంత గొప్ప విషయం ఎంత త్యాగం దీని వెనక దీనికోసం ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అర్థమైందే ఈ విధంగా ఇంత ఇప్పుడు వరకు ఏవైతే సాధనలు మనం కర్మలు ఏవైతే ఆచరిస్తూ ఉన్నామో దేనికోసం దేనికి కర్మలని రుతం సత్యం తపస్సు ధమస్ దమము శమము దేనికి ఇదంతా అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశల్యం సరేనా దృష్టఫలము అదృష్టఫలము రెండు ఉంటాయి ఒకవేళ నీకు లోకాలు కావాలనుకుంటే లోకప్రాప్తి కూడా కలుగుతుంది లేదు నాకు జ్ఞానమే కావాలనుకుంటే అంతఃకరణ నైశల్యం అంతఃకరణ శుద్ధి ఓకే క్లియర్ సత్యమితి సత్యవచారాధీతర సత్యం ఇది సత్యవచ రాధీతర రధీతరస గోత్ర రాధీతర సత్యవచ ఇది నామ అది రాధీతర ఆయన అంటే ఏంటో తెలుసా రధీతరస గోత్రుడు గోత్రం రధీతరస గోత్రస్య సత్యవచ చూడండి పేరు చూడు ఎంత అందమైనటువంటి పేరు సత్యవచ ఆచార్య <laughs> సత్యవచ అనేటువంటి ఆచార్యుడు ఎవరండి ఆయన రథీతర గోత్రోద్భవుడు కాబట్టి రథీతరస గోత్రానికి సంబంధించినటువంటి సత్యవచ ఆచార్యుడు ఏం చెప్తున్నాడంటే సత్యమితి అది ఇంకేమి లేదు సత్యమితి అనుష్ఠేయ <laughs> అంటే ఆయనకి నచ్చింది అంటే కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాడు ఇంకేమి లేదు కనుక స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూ సత్యం ఒక్కదాన్ని పట్టుకుంటే సరిపోతుంది అని రథీతర